గణపతివామహే ఉపశ్రవస్తము జ్యేష్ఠరాజస్పతాశ్రీమన్యోతిసాదనం శ్రీమహాగణాదేవ సదాశివసమారంభాం శంకరాచార్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే పరంపరాం యాధ్యక్షేణ ప్రకృతి శూన్యతే సరాచరం ఈశ్వరుడు జ్ఞానస్వరుడు జ్ఞానం ఈశ్వరుడు యొక్క స్వరూపం చిన్మయస్వరూపం అది విష్ణు యొక్క స్వరూపం విచిత్రం అంటే జీవుని స్వరూపం కూడా అదే అంచేతనే జీవుడికి విష్ణుడికి భేదం లేదు వీళ్ళు ఈశ్వరుడైన కోటికి చెందినవాడు తప్ప జీవకోటికి చెందినవాడు కాదు అదే సంసార జగత్తు యొక్క తత్వంలోకి చెందినవాడు కాదు అజ్ఞానం చేత నేను ఈ జగత్తులకు చెందినవాడను అని అనుకుంటాడు జీవుడు జీవుడు జగత్తులకు చెందినవాడు కాదు జగత్తుకు చెందిన వారైతే జగత్తునే తీసుకుని ఉండిపోవాలి కానీ అలా ఉండదు కదా జగత్తులోకి గెస్ట్ హౌస్లో వచ్చినట్టుగా వస్తుంది మళ్ళీ సో జగత్ అంటే సత్రం సత్రం అని పూర్వం సో అక్కడ రోజులు ఎన్నో ఉండొచ్చు తర్వాత వెళ్ళిపోవచ్చు సో దీన్ని ఈశ్వరుని వస్తారు స్వతహా ఫస్ట్ ఈశ్వర స్వరూపం నుంచి వస్తారు మళ్ళీ ఈశ్వరులోనే వెళ్ళిపోతారు ఈశ్వరుడు చిన్మయుడు దేవతలు చిన్మయుడుగా ఉంటారు మృగమయుడుగాను శిలామయుడుగాను ఉండరు చిన్మయుడుగా ఉంటారు ఈశ్వరుని మృగమయంగా శిలామయంగా మీరు భావన చేస్తారు తప్ప చిన్మయుడిగానే ఉంటారు అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈశ్వరుడు శిలామయమైన మూర్తి ఎందున్నాడా లేక ఆ మూర్తిని చూసి భక్తునికి హృదయంలో కలిగే భావన ఏమి ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఈశ్వరుడు భావనలో ఉంటాడు అతను అప్పుడు వీడు అడిగాడు ఎవరి నుంచి వస్తుంది దేవుడికి దేవుడికి సమర్పించాలి అక్కడ ఆ మూర్తి తీసిన ముప్పై చేసి దేవుడు అంటే వీళ్ళలో రోజు నేను కూడా దేవుడు శివలో ఉండగా దేవుడు హృదయంలో భావనలో ఉంటాడు కాబట్టి ఈశ్వర భావనను ఉద్బుద్ధం చేస్తుంది శివ ఆ రూపాన్ని చూసిన ఈశ్వర భావన ఉద్బుద్ధం అంటే కనుక శిల ఎందుకు శిలాస్వరూపుడే ఈశ్వరుడు ఉంటాడని అభిప్రాయం కాదు కాబట్టి మనం ఈశ్వరుణ్ణి మృంగంగా శిలాభంగా లేక దారుణంగా దారుణంతో ఉదాహరణపడుతుంది అంటే దేవుడు కొయ్యి అయిపోయాడు కొయ్యి అయిపోయాడు కొయ్యి అయిపోయాడంటే అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో ఈ అన్యాయం ఎక్కడి నుంచి ఆయన పొయ్యి అయిపోయింది పొయ్యగా ఉంటారు కదా పూరి జగన్నాథులను అలా అన్నారు సో ఎనివే ఈశ్వరుడు దారుణమని కాదు ఉండడు ఈశ్వరుడు చిన్మయుడు చైతన్య స్వరూపుడు దేవత అంటే కూడా చిన్మయుడు సో ఆ సందర్భంగా ఈశ్వరుడు సవాలు ఒకప్పుడు ఆలోచించిన ఏమవుతుందంటే మన హడారిలో పడి మనం అసలు సంగతి అసలు విస్మరణ చేసి చుట్టూ ఉన్న పరికరాలు పట్టుకుంటే సమస్య కాబట్టి ఈశ్వరుడు జన్మయుడు చెన్మయుడైన ఈశ్వరుడు జగత్తు ప్రకటమైంది అన్నప్పుడు ఆ ఈశ్వరుని పరిణామం ఉండదు ఎందుకంటే చైతన్యంలో పరిణామం ఉండదు ద్రవ్యంలోనే ఉంటుంది పరిణామం చైతన్యంలో పరిణామం ఉండదు చైతన్యంలో కలబంధమే ఉంటుంది అలాగే సినిమా ప్రాజెక్టర్ కాంతిలో మార్పులు చేస్తూ వచ్చి మీకు అక్కడ బొమ్మలు కనపడం అలా కాదు కాంతిలో మార్పులు చేస్తూ రావు కాంతి ఎందు బొమ్మలు కనబడతాయి కనబడతాయి హిందీకి కాంతి కనబడేది బొమ్మలు అది సినిమా లక్షణం సినిమా యొక్క ఎస్సెన్స్ ఏంటంటే నీటి కాంతి కనబడేది బొమ్మలు అంటే అంతేకాదు మీరు కాంతి మార్పు చెంది పరిణామాన్ని చెంది బొమ్మలు వచ్చేది అని అనుకోకూడదు బొమ్మలు రాలేదు బొమ్మలు లేవు ఇంకే కనబడుతాయే బొమ్మలు కాంతి ఎందుకు కనబడతాయి కాంతి ఏం చేస్తుందంటే ప్రకాశించదు అదేవిధంగా ఈశ్వరుని యొక్క జగత్తు భాషిస్తుంది జగత్తు ఈశ్వరు నుంచి పరిణామం వల్ల కాదు జగత్తు భాషిస్తూ ఉంటుంది అంచేతనే జగత్తంతా కూడా జ్ఞానరూపంగానే భాషిస్తుంది ఎందుకంటే జ్ఞానరూపుడైన ఈశ్వరుని భాషిస్తుంది కనుక జగత్తులో ఏ అంశాన్ని తీసుకున్నా అది జ్ఞానరూపంగానే ఉంటుంది ఆ విషయం ఇప్పుడు ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకోవడానికి తెలిసినట్లు ఈశ్వరుని మృణిమయుడిగా శిలామయుడిగా మీరు కలవకపోవచ్చు కానీ ఈశ్వరుణ్ణి మధ్యామాంసముడిగా కూడా కలవకూడదు ఆయన మధ్యామాంసం కలిగి ఉంటాడు మధ్యామాంసము అంటే ఇలాంటి దేహం మధ్యామాంసం ఏమో అలాగే ఈశ్వరుడు కూడా ఒక మధ్యామాంసమైన దేహం కలిగి ఉన్నాడు అనే భావన సరికాదు అలా మధ్యామాంసమైన ఉండాలి ఎందుకంటే జీవుడమైన నువ్వే మధ్యామాంసమైనది కావు అని శాస్త్రం చెప్తూ నువ్వే కావు మధ్యామాంసమైనది నువ్వే కానప్పుడు దేవుడు మధ్యామాంసమైనది కాబట్టి ఆ విషయాన్ని దాన్ని గుర్తించాలి దేవుడు చిన్మయుడుగా ఉంటాడు మంచిది సో ఇక్కడ శంకర్లో ఏమంటున్నారంటే అందాము కృషి కర్మత్వాపత్తి నిమిత్తాది జగత సర్వా ప్రవృత్తి ఈ ఎందువలన జగత సర్వా ప్రవృత్తి జగత్తు యొక్క ప్రవృత్తి సర్వము ప్రవృత్తి అంటే చేష్ట కదలిక జగత్తు యొక్క కదలిక సర్వము దృషి నిమిత్త దృష్టి అంటే జ్ఞానం జ్ఞానములో విషయమవుతూ ఉంటుంది ఋషికర్మ అంటే దృశ్యము ఋషికర్మ దృశ్యము దృశ్యముగానే జగత్తులో చేష్ట కదలిక సర్వము తెలుస్తూ ఉంటుంది దృశ్యముగానే తెలుస్తూ జ్ఞాన రూపంగానే తెలుస్తూ ఉంటుంది జగత్తు జగత్తు అంటే ఈ జ్ఞానం కంటే భిన్నంగా జ్ఞానం నుండి విడిపోయి జగత్తు అనేది ఏమీ ఉండదు ఉదాహరణకి ఘటము ఉన్నారనుకోండి ఘట జ్ఞానాన్ని అనుసరించి ఘటమైంది ఘట జ్ఞాన సంబంధం లేకుండా ఘటము అనేది ఉండనే ఉండదు ఇది వేదాంతంలో ఒక ప్రధాన విషమమైన ఘటన ఘటము అనేది ఘట జ్ఞానం కంటే భిన్నంగా సపరేట్గా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండగలగాలి నిజంగా ఎప్పుడైనా సరే జ్ఞేయము ఘటాది జ్ఞేయములు జ్ఞానముతో కూడియే మనకు అనుభవానికి వస్తుంది ఘటాది జ్ఞేయం ఉంది కానీ జ్ఞానము లేదు అనే ప్రసక్తి ఉంది ఘటము ఉంది అంటే ఘట జ్ఞానంతో ఘట జ్ఞానంతో కలిసియే ఘటం ఘట జ్ఞానం అనేది లేకుండా ఘటం ఉందా అనే ప్రసక్తి లేదు కాబట్టి ఈ జగత్తులో ఏది ఉందని మీరు అనుకుంటున్నారో అది దాని యొక్క జ్ఞానంలో విషయం ఎంతో ఉంటుంది ఋషి కర్మ విశేష జ్ఞానం చూడమంటే తెలుసుకోవడం వేదాంతంలో దృష్టి ఎక్కడ వచ్చినా జ్ఞానం వస్తుంది దర్శనము జ్ఞానము కాబట్టి జగత్తులో ఏదైనా కూడా కృషి కర్మగానే తెలియబడుతూ ఉంటుంది కృషికి జ్ఞానంలో విషయం కాకుండా స్వతంత్రంగా జ్ఞాన సంబంధం లేని సత్తం వేదాంతులు స్వీకరించారు కాబట్టి జగత్తులో సఫలమైన ప్రవృత్తి జ్ఞానరూపంగానే తెలియజేస్తూ ఉంటుంది కానీ దృష్టాంతులు ఇది నేను అనుభవించగలను భోగించగలను అన్నప్పుడు ఆ భోగ్య వస్తువు భోగ్య వస్తువుని ఇది భోగించదగిన వస్తువు భోగం భోగమని యోగ్యమైన వస్తువు ఈ భోగ్య వస్తువు ఎలాగ ఏ విధంగా అది నిర్ధారితమైంది ఈ చేతన సంస్థల యొక్క జ్ఞానంలో విషయమై అది భోగ్యముగా నిర్ధారితమైంది జ్ఞానంలో విషయం కావాలి ఇప్పుడు ఒక లడ్డు ఉందనుకోండి అది తీయగా బాగుంది అంటే వీడు చేతన పురుషుడు ఒకడు ఆ లడ్డు నోట్లో వేసుకుని దాన్ని అనుభవించి వీడు బాగుంది అని చెప్పాలి లేకపోతే లడ్డు సీసాలో ఉంటారు కొన్ని సీసాలో ఉంటారు కొన్ని లడ్డూలు ఆ సీసాకి రుచిగా ఉంటాయి ఆ లడ్డూలు లేకపోతే లడ్డు చూసేప్పుడు ఇలా వ్యక్తితో కలుపుతారు ఆ పాఠాన్ని కలిగిన కలుపుతారు జరిగి రుచిగా ఉంటాయి ఆ కాబట్టి ఒక చేతలో దాన్ని నోట్లో వచ్చి ఇది బాగుంది చాలా భోగ్యమైన యోగ్యమైన వస్తువు అని వాళ్ళు చెప్పాలి అంటే వాడు రుచి చూడాలి రుచి అంటే ఏమిటండి జ్ఞానం రుచి అంటే జ్ఞానం అలాగే సంగీతం ఉందనుకోండి సంగీతం ఎక్కడ ఉంటుంది వేణంలోనూ పేరంలోనూ ఉంటుంది సంగీతం ఉండదు వేణంలోనూ పేరంలోనూ సంగీతం ఉండదు అలా భ్రమపడతారు అదే వేణంలోనూ పేరంలోనూ ఉండదు అది వినివాడు హృదయంలో ఉంటుంది తెలిసిందండి కాబట్టి శిశుడు వేర్తి వసుడు వేర్తి వేర్తి దానరసం అని వేర్తి అంటే తెలివి తెలియకున్నది కాబట్టి సంగీతము తెలుగులో సాహిత్యము తెలుగులో ఉంటుంది అందరూ సౌందర్యం ఎక్కడ ఉంటుంది తెలుగులో కాబట్టి సర్వము జ్ఞానం ఉండే ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రంగా ఈ జగత్తులో ఏది లేదు అహమిదం భోక్ష్య పశ్చామీదం దీనిని చూస్తున్నాను అన్నప్పుడు ఇది ఇది అనేది సూచిత సూచిత అంటే జ్ఞానం రూపజ్ఞానానికి సూచితార్థం అప్పుడు రూపజ్ఞానంలో విషయమైనప్పుడే అది జగత్తులో ఒక దృశ్యంగా ఇది అనే పేరుతో వ్యవహరించారు రూపజ్ఞానంలో విషయం కావాలి రూపజ్ఞానంలో విషయం కాకపోతే దానికి ఏ లేదు శివమోదం దీనిని దీచున్నాను చాలా మంది ఏమంటారంటే సంగీతము ఆ వేణలో ఉంటుంది వేణలో సంగీతం ఉంది వేణలో వైబ్రేషన్ వేగమే ఇలా ఇలా అంటే వైబ్రేట్ అంతే ఉంది అదొక స్పీడ్తో వైబ్రేట్ అవుతుంది అది ఎంత స్పీడ్తో ఏం చేయడంలో కూడా మీరు క్యాల్కులేట్ చేయండి దానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే సెకండ్కి రెండు వందల యాభై ఆరు ఫ్రీక్వెన్సీతో ఇది వెళ్ళిపోతుంది అని మీరు సో ఎందుకంటే కేవలం సంగీతం వైబ్రేషన్ సంగీతం మీ చెయ్యిలో ఆ వైబ్రేషన్స్ మీరు చెయ్యి వీడి జ్ఞానంలో సంగీతం కాబట్టి hmm. సుఖమున్నవాణి సుఖమును అనుభవిస్తున్నాను అన్నప్పుడు ఆ సుఖము అన్నది జ్ఞానంలో భాగంగా ఉంటుంది కనుక జ్ఞానానికి బాహ్యంగా ఉంది జ్ఞానం కంటే భిన్నంగా సుఖం అనేది ఉండదు దుఃఖం కూడా అంటే దుఃఖమున్నవాణి దుఃఖం కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పేదాన్ని దుఃఖం కలగలేదు సెల్ ఫోన్ అవ్వడం వారిస్తే దుఃఖం కలిగే సందర్భాలు ఎవరో చెప్పాలి దీనికి తెలియాలి అప్పుడే అయితే దుఃఖం కాబట్టి జ్ఞానం ఉంటే దుఃఖం కూడా ఇది దుఃఖం ఉంటుంది అంతకంటే ఏమిటి జగత్ రూపము శబ్దము సూక్ష్మము ఇంతేగా జగత్ కాబట్టి జగత్తు సర్వము జ్ఞానంలో విషయంగా మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎలాగైతే సినిమాలో మీరు చూసే సర్వము ఆ ప్రకాశంలోనే మీరు చూస్తారు ప్రకాశాన్ని విడిచి మీరు ఎక్కడ ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించారా సినిమా తెర కదా తెర మీద కారు పరిగెట్టుకోండి డెబ్బై వేలు స్పీడ్తో కారు పరిగెట్టుకోండి ఆ కారు తెర మీద ఇచ్చేది కొంచెం పక్కకు వచ్చే అవకాశం డెబ్బై వేలు స్పీడ్తో పరిగెట్టుకోవచ్చు కదా అంత స్పీడ్తో పరిగెట్టుకుంటే కారు ఆ తెర దాటేసి ఆ ఎగ్జిక్యూటివ్ ఉందో తెర ఆ ఎగ్జి దాటి కొంచెం పక్కకు రావచ్చు ఒక పిసరైనా పక్కకు రావచ్చు రాదు ప్రకాశాన్ని విద్యుత్ కథలో ఎక్కడికి వెళ్ళలేదు దాని శరణము ప్రకాశం ఉందే దాని ఉనికి ప్రకాశం ఉందే సర్వము ప్రకాశం ఉంది సినిమా జగత్తు సినిమా ప్రకాశాన్ని విడిచి ఉండలేదు మరి అలాగే మీ జగత్తు మీ తెలివిని ఇంటిని ఇంటిని ఎందుకంటున్నాం కాబట్టి తెలియకపోతుంది కాబట్టి ఈ జగత్తు మీ తెలివిని విడిచిపెట్టి ఉండదు మీ జ్ఞానంలో దృశ్యంగా జ్ఞేయంగా దృశ్యకర్మ అంటే దృశ్యంగానే అది అనుభవం చేస్తూ ఉంది కాబట్టి జ్ఞానము గురించి జ్ఞేయం అనేది లేదు తదర్థే దానిని పొందుకుంటూ వీడిని చేస్తారు వీడిని చేస్తామంటే కర్మ దాన్ని పొందుకుంటూ ఉంటే ఫలం కర్మ చైతన్యంలోనే ఉంటుంది నిజం కరిష్య అనే సందర్భంలో ఫలంగా ఉంటుంది కర్మ దానిని పొందుతుందంటే కర్మఫలం కూడా చైతన్యంలోనే ఉంటుంది కర్మ చైతన్యంలో ఉంటుంది కర్మఫలము చైతన్యంలో ఉంటుంది అన్నీ అన్నీ ఆ ప్రకాశంలోనే ఉంటాయి దాన్ని విడిచిపెట్టి ఏది అప్పుడప్పుడు చూపిస్తారు అలా చూపిస్తారు అది విదూరంగా ఉండడం కోసం చూస్తారు అది ఎలాగంటే సినిమా తెర మీద మీరు సినిమా చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే హీరోయిన్ హీరోయిన్ ఎవరో ఉంటారు కదా తెర మీద వాడు ఆ తెర నుంచి నడిపెట్టేసి మీ పక్కన అలా చూపిస్తారు అవునండి చూశానంటే అలా చూపిస్తారు అప్పుడప్పుడు టీవీలో వాళ్ళు టీవీలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు అలా శ్రద్ధగా చూస్తుంటే వాళ్ళ హాయిని ప్రకటించి ఆ టీవీ కనిపించి ఇలా వాళ్ళు వెయిట్ చేసి చూసి ఎలా ఉందో బాగుందా అని చూపించారు అలా ఏమి ఉండదు విద్యాలు అనిపిస్తారు అలా ఎందుకు చూపిస్తారంటే అలా ఎప్పుడు ఉండదు ఆ రోజు ఇది పడితే అలా చూపిస్తారు అలా ఉండదు అలాగే ఈ జగత్తు అనేది జగత్తులోని ఏ అంశమైనా కూడా మీ జ్ఞానాన్ని విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి అసలు జగత్తుని జ్ఞాన రూపంగా దర్శించడం తెలుసు అభ్యాసం చేయాలి ఎవరికి జ్ఞాన రూపంగా దాన్ని తెలుసుకోవడం అభ్యాసం చేయాలి దీన్ని ఇది స్వామికి బాగా ప్రతిపాదన చేస్తాను అది ఏమంటారంటే ఇప్పుడు బోటని అన్నారు బోటని అంటే చెట్టు చేయాలి చెట్టు బోటని అంటే చెట్టు చేపల లేక చెట్టు చేయడం యొక్క జ్ఞానం చెట్టు చేపలు కాదు బోటని చెట్టు చేపల యొక్క జ్ఞానం ఎందుకో తెలుసు చెట్టు చేపల యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి చెట్టు చేపలు అదే వేయడం జియాలజీ అంటే రాళ్ళు రప్పలమా లేకపోతే రాళ్ళు రప్పల యొక్క జ్ఞానం జ్ఞానం జ్ఞానమే సర్వము జ్ఞానం అంటే అది తెలుసుకోవాలనుకుంటుంది మీ స్వరూపం ఏంటి మీ స్వరూపం ఎన్నికలు మాంసం రక్తం అలాగే స్వరూపం కాదు మీ స్వరూపం జ్ఞానం కాబట్టి ఈశ్వరుణ్ణి ఉపనిషత్తులు జ్ఞానరూపంగా పరిచయం చేస్తాయి సత్యము జ్ఞానమనంతం ఆ పరమేశ్వరుడు సత్యస్వరూపుడు ఆయన జ్ఞానరూపుడుగా ఉంటాడు ఆ జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు తప్ప మధ్యామాంసమైనదిగా ఉండదు మధ్యామాంసమైనదిగా మనం ఉంటే ఉపాసనా సందర్భంలో భావన చేస్తాం ఆ సందర్భానికి బాగానే ఉంది కానీ ఆ సందర్భంలో కూడా ఈశ్వరుణ్ణి చైన్మయుడిగా దర్శించడం అభ్యాసం చేయాలి రూపం ఉన్నప్పుడు రూపం ఉన్నది అని అనుకున్నప్పుడు కూడా చిన్మయ రూపంగానే ఈశ్వరుని భావన చేయాలి కానీ మధ్యాహ్నోత్సవం ఉన్న రూపంగా భావన చేయకూడదు నేను పూజ స్వామి ఏమంటారంటే ఆయన మధ్యాహ్నాంశ మైలు అయితే చిన్మయుడు కాకుండా మధ్యాహ్నాంశ మైలు అయితే దోమలు ఉంటాయి ఆయన కూడా మిమ్మల్ని కాదు ఆయన కూడా దోమలు ఉంటాయి ఆయన కూడా గుడ్ నైట్ పెట్టుకోవాలి ప్రాబ్లం అంటే అలాగా అయ్యాయి ఈశ్వరుడు చెందింది ఇదం జ్ఞాస్యామి ఇది నేను తెలుసుకుంటాను సో మీరు తెలుసుకునే సర్వము జగత్తులో విషయంగా నేను జియాలజీ తెలుసుకుంటాను బోధనలు తెలుసుకుంటాను అని మీరందరూ శక్తి సంబంధించాము ఆ సర్వము జ్ఞానంలో విషయంగా మాత్రమే ఉంటుంది ఇత్యాద్యా అవగతి అవగతి అంటే అనుభవం అనుభవం అనుభవ రూపంగానే అనుభవంలోనే ప్రతిష్టలు కలిగి ఉంటుంది అనుభవ నిష్ట సో ఇప్పుడు అందము అంటే అందం యొక్క అనుభవమునందు మాత్రమే అందము అందం యొక్క అనుభవంలో అందం సౌందర్యం సత్యం శివం సుందరం సో దేవుడు అన్నప్పుడు కూడా ఆ దేవుడు కూడా భక్తుని హృదయంలో కలిగే అనుభూతి అనేది భాగంగానే ఉంటాడు అనుభూతిని విడిచిపెట్టేసి దేవుడు కూడా ఉంటుంది అంతేకానే ఒక కథ అన్నాడు ఏమన్నాడంటే కానీ దేవ హిందీలో ఉన్నాడు దేవ సుమ అంటే ఏమిటి ఎక్కడ విన్నవాళ్ళు దేవాసున దేవాసున భక్తాదిన భక్తులు లేకుండా దేవుడికి చెప్పారా విన్నారని చెప్పారా ఎందుకంటే భక్తుడి హృదయంలో అనుభవములో నిష్ఠను కలిగి ఉంటాడు భక్తుడి హృదయంలో అనుభవం ఉంటాడు భక్తుని హృదయంలో ఆ అనుభవాన్ని విడిచిపెట్టి దేనికి కూడా మనుగడ లేక ఉండేది ఉండదు కాబట్టి అనుభవము అవగతిక అనుభవం ఈ జగత్తంతా కూడా అవగతి అనుభవం ఉన్నది చేతన కృష్ణ యొక్క అనుభవం ఉన్నది మనుగడను కలిగి ఉంది అవగతి నిష్ఠ అవగతి అవసానంగా ఇప్పుడు ఘట అస్తి అన్నారు ఘటము ఉన్నది అన్నారు ఈ ఘటం యొక్క ఉనికి దేంట్లో పర్యవసానాన్ని చెందుతుంది అంటే నేను స్టెప్ వెళ్ళి వెళ్తే అంతిమంగా దేంట్లో అది పర్యవసాన పర్యవసానం చెందటం అంటే దాంట్లో కలిసిపోవడం అది ఎలాగా ఘటము ఉన్నది ఘటము ఉన్నది అని నిర్ధారించి ఏంటి చూపు చూపును నిర్ధారించి ఏంటి మనస్సు మనస్సును నిర్ధారించి ఏంటి చేయండి కాబట్టి ఘటన యొక్క ఉనికి చూపు ద్వారా మనస్సు ద్వారా జ్ఞానంలో పర్యవసానం చెందుతుంది కాబట్టి జగత్తు అనేది జ్ఞానం మాత్రమే పర్యవసానాన్ని చెందుతుంది ఉన్నప్పుడు జగత్తు జ్ఞానమునందు ఇంటిని కనుగొనడం కలిగి ఉంటుంది జ్ఞానమునందే పర్యవసానం చెందుతుంది కాబట్టి ఆ జ్ఞానము నుండియే జగత్తు ఆవిర్భవించింది జ్ఞానము నుండే స్థితిని కలిగి ఉన్నది జ్ఞానము నుండే విలీనము ఇక్కడ ఆ జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడు యోగక్ష రమేంద్రో దర్శయంతి సో అస్య ఈ జగత్తునకు యహ ఏ ఈశ్వరుడైతే అధ్యక్ష అధ్యక్షుడై ఉన్నాడో ఈ అధ్యక్షుడు అనే సంస్కృతి మనం చూసాం ఆ ఈశ్వరుడు అధ్యక్షుడై ఉన్నాడు కదా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరమే యోగం సర్వోత్కృష్టమైన ఆకాశం నుండి గలదు యోగం అంటే యోగి అంటే యోగి సత్యమే సో సర్వోత్కృష్టమైన ఆకాశం నుండి గలదు ఏది ఉత్కృష్ట గొప్ప ఆకాశం గొప్ప ఆకాశము అంటే ఏ ఆకాశం ఉన్నాయి కూడా ఆకాశం ఒకటి భూతాకాశము అంటే మనకి పంచభూతాల్లో ఒకటిగా ఉంది ఈ జగత్తులందరూ తమలను కలిగి ఉన్న ఆకాశం ఫిజికల్ స్పేస్ భూతాకాశం ఒకటే ఉంది ఈ భూతాకాశం ఎక్కడ ఉన్నది మనస్సు భూతాకాశం తెలియదు తెలిస్తే కానీ దానికి మీకు లేదు నేను కదా చెప్పాను జ్ఞేయం చిదాకాశం జ్ఞేయం జ్ఞేయము అంటే జ్ఞానాన్ని విజయములు ఉండదు కాబట్టి చిత్తాకాశము చిత్తాకాశం నుండి భూతాకాశం ప్రకాశిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది చిత్తాకాశం ఎక్కడ ప్రకాశిస్తుంది ఎక్కడ ఉన్నది చిత్తాకాశం ఎక్కడ ఉన్నది చిదాకాశం చిదాకాశం అంటే ఆత్మ చైతన్యం అదే పరమాత్మ చైతన్యం అంటే పరమే యోగం ఇది కష్టంగా దృష్టాంతం దృష్టాంతం ఇప్పుడు కారు పరిగెత్తుంది తెర మీద కారు పరిగెత్తుంది ఎక్కడ పరిగెత్తుంది కారు పరిగెత్తుంది అంటే దానికి స్పేస్ ఉండాలి కదా ఆకాశం ఉండాలి కదా రోడ్డు మీద పరిగెడుతుంది అంటే రోడ్డులో మేము చూసుకోండి కదా రోడ్డు మీద స్పేస్లో పరిగెడుతుంది కాబట్టి కారు ఎక్కడ ఉన్నది స్పేస్లో ఉంది ఆకాశం నుండి ఆకాశం ఎక్కడ ఉంది సినిమాలో సినిమాలో ఆకాశం ఎక్కడ ప్రకాశం ప్రకాశం లేదనుకోండి ప్రాజెక్టు దీపం ఆడుకోవడం అనుకోండి ఆడిపోతే కాలు పరిగెడుతుందాక కాబట్టి కాలు పరిగెడుతుందంటే ఆకాశంలో పరిగెడుతుంది ఆ ఆకాశం మళ్ళీ ప్రకాశంలో ఉంది కాబట్టి స్పేస్ కూడా ఆ లాజికల్ కాంతి అనే ఉంటుంది అదేవిధంగా ఆత్మ చైతన్యము నుండే ఈ భూతాకాశము కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ చైతన్యము నుండే దాని మనుగడ ఉంటుంది జ్ఞేయం కనుక జ్ఞేయము జ్ఞానాన్ని గురించి ఉంటుంది కనుక ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ లైట్ స్టోన్ చూపిస్తారు లేజర్ లైట్ సేమ్ ఫోన్ చూస్తారు ఏమో బొమ్మలో చూస్తారు గాల్లో ఆ బొమ్మలు అక్కడ ఇలా బయట అక్కడ ఏదో బొమ్మ ఆకాశం ఆ బొమ్మ దేని ఉన్నది ఈ కాంతి ఉంటుంది ఇక్కడ నుంచి ఒక పెద్ద లైట్ ఫోకస్ చేస్తారు లేజర్ అనే లైట్ ఏదో ఫోకస్ చేస్తారు ఆ కంపెనీలో ఉంటుంది ఆ బొమ్మ అదేవిధంగా ఈ జగత్తు అనే దృశ్యం ఉంటుందా ఆత్మ చైతన్యం నుండి మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది సో ఆ ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు అదే విద్యోగం దీన్ని ఉపనిషత్తు కదా గీతాలతో ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే అధ్యాత్మ శాస్త్రం అధ్యాత్మ శాస్త్రం అనగానే దేవుడు కానీ ఆనందము కానీ పురుషార్థం కానీ ఏదైనా సరే నాయందే కలదు అని తెలుసుకుంటారు అది అధ్యాత్మ శాస్త్రం యొక్క విధానం తెలిసి కాబట్టి మంత్రాలను కూడా ఏం చేయాలి అంటే జగత్తులకు కారణమైన ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి జగత్తుగా జ్ఞానమునందరి వివర్తము అంటే జ్ఞానము జ్ఞాన ప్రకాశములకు కలగబడిన అనే విషయాన్ని నిరూపిస్తూ ఉన్నది సర్వాధ్యక్షభూతీ పుణ్యమాత్మ పరమార్థత సర్వభోగ అనభి సంబంధిన అన్యస్య చేతనాంతరస్య అభావే భోక్తురణ్యస్య అభావాత్ చిన్నిమిత్తా ప్రశ్న ప్రతివచనే మరొకమే ఈ ఈ విచారం కొంచెం లోకేయ విచారం దార్శనిక విచారం వేదాంత తత్వానికి సంబంధించిన విచారం అలా అంటే అలా నా అభిప్రాయం ఏంటంటే ఒక చిన్న హెచ్చరిక ఇది మనకు ఒక హెచ్చరిక ఎందుకంటే జనము కథలు వినడానికి అలవాటు ఎంటర్టైన్మెంట్ కలవడుతుంది స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని సాయంకాలం ఆరు గంటలకు కూర్చుంటే ఏదో అభివృద్ధి ఉంటే బాగుంటుంది అలాంటి దానికి అలవాటు ఇది ఎలాంటి సమాధానం కాదు మా ఒక చిన్న హెచ్చరిక ఆ హెచ్చరిక కూడా నా లక్షణం అలా కూడా నా లక్షణం భావించాలి సో తతశ్చ ఎందుకంటే ఈ రోజుల్లో భాష్యము కథనము పాఠనము వేరు భాష్యాలు మామూలుగా ఏదో లోకంలో రసాయనికో లోక అని పైపైన ఏవో నాలుగు పాటలు పాడడం ఆర్కెస్ట్రా తీసుకోవడం పాట పాడడం ఓ దేవాలయం ఏదో పాట పాడడం అందరూ కలిసి ఎగ్జామ్కి సవాలు తీసుకుని వర్గాన్ని వాళ్ళు వెళ్ళడం అలా ఉంటుంది తప్ప మనిషి పట్టాలు చదవడం అలా ఆశ్రమంలో సమాజం సో అటువంటి పరిస్థితిలో మొదటి నేను బోధిస్తాను వ్యక్తులకి భాష వ్యక్తులు ఎలా తెలియజేస్తుంటే కొంచెం దూరంగా నాకే అనిపించి నేను అలా అన్ని భావిస్తున్నాను ఒకస్య ఏకస్య దేవస్య ఇది దేవుడు ఆయన దేవుడు ఈశ్వరుడు ఏకస్య హిందూ ఐదు వాళ్ళు అలాగే కాదు ఏకస్య బంగారం చెప్పండి బంగారం బంగారం ఏ రకాల ఆభరణాలుగా ఏం జరిగిపోతుంది బంగారముని ఎందుకు ఎన్ని బంగారం ఉన్నాయంటే కెనడా బంగారం ఒకటి అమెరికా బంగారం ఒకటి దుబాయ్ బంగారం ఒకటి ఇండియా బంగారం ఒకటి ఎన్ని బంగారాలు ఉన్నాయండి ఉండవు బంగారం ఒకటే కెనడాలో అయినా ఇండియాలో అయినా నెక్లెస్ అయినా కంకణం అయినా అది ఏదైనా ఉండవు ఏకస్య దేవస్య జ్ఞానస్వరూపుడే దేవాలయంలో ఉండాలి జ్ఞానంలో మాట దీనికి కాంతం సో జ్ఞానస్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక్కడే ఇలాంటి సినిమాలో అనేక ఉంటాయి కానీ ఆ సినిమా అందరినీ ప్రకాశింపజేస్తూ సాక్షిగా ఉండేటువంటి ప్రకాశం మాత్రం ఒక్కటే సర్వ అధ్యక్ష చైతన్య మాత్రస్య ఆ ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన సర్వములకు అధ్యక్ష మయా మయాధ్యక్షుడు ప్రకృతి సూచనే సచరాచరం అసలు జగత్తులు ప్రకృతి ప్రసవిస్తుంది నేను అధ్యక్షుడమే ఉండగా అనే అంశాన్ని మనం చూసి ఉన్నాము కాబట్టి ఆయన అధ్యక్షుడు అయితే ఆయన స్వరూపం ఏంటి తీసేవాడి స్వరూపం ఏంటండి ఎప్పుడు తీస్తూ ఉండేవాడి స్వరూపం ఏంటి చూపు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడి స్వరూపం ఏంటి తెలియదు చైతన్య మాత్రస్య సర్వాధ్యక్ష భూత చైతన్య మాత్రస్య సర్వము సాక్షిగా దర్శిస్తూ ఉండే శుద్ధ చైతన్య స్వరూపుడు ఆ దేవుడు ఆయనకు ఈ కర్మలతో సంబంధము లేదు అని మేము చూసాం అనే సమానం కర్మాన్ని నింపండి అని కర్మలతో ఆయనకు సంబంధం లేదు అంటే కర్మల వలన లభించే ఫలము యొక్క భోగముతో కూడా ఈశ్వరులకు సంబంధమేమి ఉండదు సర్వభోగ అనభిసంబంధిన విజయమే భోగములు జీవుడు భోక్త అయితే జీవుడు భోక్త అయితే ఈ భోగములన్నిటికీ భోక్త జీవుడు అని అనేక మంది జీవులు ఉన్నారు అనేక మంది భోక్తలు ఉన్నారు అని ఒక వ్యవస్థ జీవుడు అనేవాడు వేరే లేదు ఈశ్వరుడు కంటే భిన్నంగా జీవుడు లేదు ఇప్పుడు సినిమా మీద పది మంది ఉంటారు పది మంది నిజంగా ఉన్నారా లేక పది మంది ఒకే ప్రకాశం కలదా చూసినట్లయితే ఒకే ప్రకాశం మనకి ప్రజలుగా కనపడుతున్న ఒకే ప్రకాశం అదేవిధంగా ఒకే ఆత్మచైతన్యము అనేక అనేక జనులుగా భాషిస్తోంది అనేక జీవులేమీ లేదు ఈ అనేక జీవులందరూ ఒకే ఈశ్వరుడు నుండి విలీనమైపోతారు అటువంటి సందర్భంలో జీవుడు భోక్త కూడా కాదు అన్నప్పుడు ఇంకా భోక్తవుడు లేదు భోక్తవుడు భోక్తవుడు లేదు ఈశ్వరుడు భోక్త కాదు జీవుడు భోక్త రావాలి ఈశ్వరుడు కంటే భిన్నంగా ఉండాలి అప్పుడు మీరు భోక్తం సూచిస్తాను అంటే అనుభవించి వాడు జగత్తును అనుభవించి భోక్త అంటే జగత్తును అనుభవించి భోజనం చేసేవాడు కాదు జగత్తును అనుభవించేవాడు సో జగత్తు సుఖాత్మకమైన జగత్తుకి జీవుడు భోక్త అనే ఒక వ్యవస్థ చేస్తే జీవుడు సత్యము ఈశ్వరుడు భీముడు భోక్త సత్యము జగత్తు సత్యము ఇదంతా ద్వైతం ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఈ జగత్తు కనపడిందే కానీ ఉండదు కాదు జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేడు ఈశ్వరుడు అధ్యక్షుడే తప్ప కర్త కాదు భోక్త కాదు ఇంకా వేరే భోక్త ఎవరు లేదు కాబట్టి భోగముతో సంబంధం కలిగిన ఆత్మ చైతన్యం కాదు భోగంతో ఎట్టి సంబంధము లేని ఆ పరమాత్మ చైతన్యము అది ఆయన అని ఇంకా అన్యస్య చేతనాంతరస్య అభావం పరమాత్మ కంటే భిన్నంగా మరొక చేతన పురుషుడు ఉన్నాడా లేదు సినిమా తెర మీద ప్రకాశం కంటే భిన్నంగా ఎక్కువ ప్రకాశం ఏదైనా కనుక లేదు కాబట్టి ఈ జగత్తులో ఈశ్వరుల కంటే భిన్నంగా చేతన మీకు ఎవరు లేదు లేదు నేను నువ్వు కూడా ఈశ్వరుడు చైతన్యంలో భాగం ఈశ్వర చైతన్యం యొక్క భిన్నంగా జీవితమేమో లేదు లేదు ఎప్పుడైతే భోగంతో ఈశ్వరులకు సంబంధం లేదో జీవులు అనేవాళ్ళు ఈశ్వరుల కంటే భిన్నంగా భోక్తలు అనేవాళ్ళు లేరో అప్పుడేమవుతుంది భోక్తు అన్యస్య అభావ ఉన్న ఒక్క ఈశ్వరుడే సర్వం ఈ సకల ప్రాణరూపంగా భాషించేదంతా కూడా ఒకే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే దోమగా చీమగా మనిషిగా ఆయన ఈశ్వరుడు తప్ప వేరే ఎవరు లేనే లేదు ఆ ఈశ్వరుడు భోక్త కాదు మరైతే ఈ భోగ్య ప్రపంచానికి ప్రపంచాన్ని భోగించే భక్త వేరే ఎవరైనా ఉన్నారంటే వేరే భక్త ఎవరు అప్పుడు ఈ ప్రశ్న కిన్నిమిత్త ఇయం సృష్టి అనే ప్రశ్న దానికి ఒక సమాధానము ఇవి యుక్తియుక్తముగా ఉండదు ప్రశ్నే పట్టేస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించలేదు మీరు సినిమా చూడాలనుకోండి అంటే సినిమా కృష్ణాంతరమే చూస్తున్నాను దాన్ని కూడా ఆ కృష్ణాంతరం యొక్క స్పిరిట్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి రెండు గంటలు చూశారు ఈ రెండు గంటల్లో వాళ్ళెవరో సినిమా అంటే మామూలుగా నాయకుడు నాయిక ప్రతి నాయకుడు ఇదే ఉంటే సినిమాలు ఏవో ఒక ఘట్టాలను నిర్మాణం చేస్తారో ఏదో ఒక సీన్ ఒకటి ఒక కథా కథా వస్తువు ఉంటుంది కొంత కథ ఉంటుంది ఏవేవో ఘట్టాలు ఉంటాయి ఘటనలు ఉంటాయి అంతా సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి ఆపలు వస్తాయి అన్ని తింటే ఆఖరణ అంతా క్లోజ్ అయింది ఇప్పుడు ఆ సినిమాకి ఆ సినిమా లోపల భోక్తనేవాడు ఎవరైనా ఉంటున్నా సినిమాలో ఉండే సుఖాన్ని అనుభవించిన భోక్త ఒకరు అక్కడ ఉండే దుఃఖాన్ని అనుభవించిన భోక్త ఒకరు సినిమాలో అంతర్గతంగా భోక్త ఎవరైనా ఉంటారా ఉండదు తర్వాత సినిమాలో అన్నట్టుగా వాళ్ళ వాళ్ళలో వాళ్ళకి మనం ఏం చేసినట్టు ఈ పనులన్నీ ఇవన్నీ ఇలా చేయలేదు వీటికి ఈ సమస్యను సృష్టించినందుకు వీటికి పరిష్కారాలు ఏంటి అని అలా మీమాంస చేయడానికి అవకాశం ఉందా ఏది ఈ జగత్ ఈ జగత్తులో అంతర్గతంగా మీరు ఉన్నారు అంటే సినిమాలో ఒక క్యారెక్టర్గా మీరు ఉన్నారని అర్థం జగత్తుకి సాక్షిగా మీద సమస్యలు కాదు జగత్తులో అంతర్గతంగా మీరు ఉన్నారు అంటే ఒక స్వప్నంలో అంతర్గతంగా మీరు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో జాగ్రత్తలో ఉన్నారు స్వప్న దృష్టాంతం కూడా తీసుకోవచ్చు నేను అలాంటి స్వప్నం చూశాను ఆ స్వప్నంలో ఏం చేశాను ఏం చేసి ఉండేది ఎందుకంటే స్వప్నం అయిపోయింది ఇప్పుడు ఆ స్వప్నంలో ఆ స్వప్న ప్రపంచము ఆ ఏనుగు ఆ భోగము ఎవరి కోసం ఎందుకు వచ్చింది ఎవరు దాన్ని అనుభవించారో మీకు ఇష్టం అడిగారు అనుకోండి ఈ ఈ స్వప్న ప్రపంచం సృష్టించబడినకు వేరు లేదు అక్కడ భోక్త లేదు భోగం ఏంటి ఆ భోగం ఎందుకు వచ్చింది అని ఇలాంటి ప్రశ్నలు వెళ్ళాలనుకోండి నువ్వు ఏం సంబంధించాలి ఏ ప్రశ్నలు ప్రశ్నలు సంబంధమైన అనుకోవచ్చు అంటే ప్రశ్నలు యుక్తియుక్తము కావు ప్రతివచన విధన చెప్పినట్లయితే అది కూడా అసందర్భంగానే ఉంటుంది ఇప్పుడు స్వప్నంలో ఏది ఎక్కేమో అన్నాడు స్వప్నంలో ఏది ఎందుకు ఎక్కేమరా అంటే ఏది వ్యక్తితో చాలా బాగుంటుంది కాబట్టి నేను ఏం వ్యక్తిగా వాళ్ళు చెప్పాడు ఆ ప్రశ్న ఏంటి ఆ సమాధానం ఏంటి ఎలా ఉన్నాయండి కాబట్టి ఈ స్వప్న సదృశమైనటువంటి జగత్తు గురించి అక్కడ ఈశ్వరుడే ఉన్నాడు తప్ప వేరే భక్తుడు లేదు అనే సందర్భంలో ఆ ఈశ్వరుడు భక్త కాదు అనేటువంటి ఈశ్వరుడు సాక్షియే కానీ భక్త కాదు అని చెప్పిన సందర్భంలో ఈ సృష్టి ఎందుకోసం వచ్చింది ఏం సృష్టి ఈ దీన్ని అనే ప్రశ్న దానికి ఏదైనా సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా చాలా అసంబద్ధమైంది ఎప్పుడు కూడా రాంగ్ ప్రశ్నకి తప్పు ప్రశ్నకి సమాధానం ఉండదు తప్పు ప్రశ్నకి సమాధానం ఉండదు ఏముంటుంది మరి ఆ ప్రశ్న తప్పు అని తెలుసుకుని మౌనంగా ఉండటమే కర్తవ్యం అంతేకాని తప్పు ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్తాను నేను నేను స్వప్నం చూశాను ఆ స్వప్నంలో ఏడు వ్యక్తి నేను ఉండేదాను ఊరంతా ఏడు వ్యక్తి ఉండేదాను నేను మీకు చెప్పాను ఇంకా మీరు ఏమండి మీరు స్వామిజీ కదా సాధువులండి ఏంటిలో ఎక్కడాలి వివేకడాలి మీరు ఎందుకండి ఏం కోసం అలా చేశారు మీరు అని మీరు ప్రశ్న వేయాలండి ఆ ప్రశ్న దానికి నేను ప్రతివేదన చేస్తాను అనుకోండి సాధువులైనా కూడా అప్పుడప్పుడు నిలబెట్టుకుంటే మరి జనం ఒకసారి పట్టించుకోవట్లేదు వివేకయ్యా అని నేను చెప్పాను ఆ ప్రశ్న ఆ ప్రతివేదన మన సంసారం సంసారం మా ఊళ్ళో మన దేశంలో గ్రామంలో ఒక ఆయన బంధువుల్లో ఏదో ఆస్తి వచ్చి నాలుగు ఎకరాల భూమి నుంచి ఎకరాలు వచ్చి కోర్టులో కేసు వేసి ఆస్తి కోసం కోర్టులో సివిల్ కోర్టులో కేసు వేసి భారతదేశంలో మీరు అది ఏమైనా సెటిల్మెంట్ అయ్యి సమాధానం ఉన్నది ఆ కేసు ఎక్కడికైనా జరుగుతుందా అది డిస్టిక్ కోర్టులోనే ఇరవై ఏళ్ళు పడుతుంది ఈ ఇరవై ఏళ్ళు ఎవరు జీవించారు ఇంతమంది జీవించుంటారా ఇరవై ఏళ్ళు అది ఆఖరి ఏమీ సెటిల్మెంట్ కాలేదు ఆఖరికి ఆ భూమి అంతా పోయింది అప్పుడు ఆయన ఆయన ఎందుకు వేశారు ఈ కేసునండి ఏం చెప్పకుండా విజయం వేశాను అని ఆయన మాట్లాడారు కాబట్టి జగత్తు నిత్యాతీతం దీంట్లో ఏమి స్వప్న సుఖించండి తీరా అదంతా అయిపోయిన తర్వాత అదంతా యథార్థమా కాదా అని విచారించగలిగినట్లయితే ఎంత స్వప్నం సదృశ్యం తప్ప అదంతా వెళ్ళేది లేదు తెలిసిపోతుంది విచారం చేసేది కాబట్టి ఈ స్వప్నంలో ఈ జగత్తు అనే స్వప్నంలో నిమిత్త నీ రిలేటివ్ ఏమి నీ కర్త ఎవరు బాక్స్ ఎవరు అనే ప్రశ్నలు ఈ విషయాన్ని శంకరులు నేను ఎంతకు తీసుకో కొన్ని మంత్రాల్లో అలా చెప్పారు ఆ మంత్రాలను ఓ ఓ అర్థావేయ ఇహ ప్రవోచతి ఈ జగత్తుని అభాగ్య సాక్షాత్తుగా అంటే స్వానుభవపూర్వకంగా తెలుసున్నవాడు ఎవరున్నాడు పోలే ఇహ ప్రవోచతి ఈ జగత్తు యొక్క ప్రతికూలతలను తిరిగి ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని నిరూపించి చెప్పగలిగిన వాడు ఎవరున్నాడు ఓ అధ్యాయ ఇహ ప్రమోచ ఒక ఆయాత ఒక ఇదీ సృష్టి జ్ఞానమంతమేక్ష ఇయం విశృష్టి శిక్ష అనకుండా విసృష్టి అన్నారు ఆ మంత్రంలో అలా ఉన్నది విశృష్టి అంటే వివిధ సృష్టి ఇప్పుడు సినిమాకి వెళ్తే ఆ సినిమా జరిగిన వివిధ సృష్టి అనేకములైన విషయాలు సృష్టించబడి సడన్ గా పేర్లన్నీ చూపిస్తాడు ముందు ఏదో మ్యూజిక్ పేర్లు చూపిస్తాడు పేర్లు చూపించడం అయిపోతుంది అని ఎలా చూస్తుంది పేర్లు చూపించడం అయిపోయింది ఎలా చూస్తుంది నిర్మాత అని వేస్తాడు అని ఉపయోగిస్తాడు ఇంకా అవ్వలేదు ఇంకా ఆ తర్వాత దర్శకుడు అని వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఆ కూడా అయితే మా చిన్నప్పుడు సినిమా చెప్తున్నాను అయితే లేకపోతే స్వామికి అస్సాం సినిమా చూస్తూ ఉంటాడని అనుకున్నాడు సో అయిపోయిన వెంటనే ఆ తెర ఒక్క క్షణం సేపు బ్లాక్ అయిపోయింది ఏముండదు అసలు ఏమీ ఉండదు అసలు తక్కువని ఒక రైలు ఒకటం రైలు ఎక్కి తీసుకుంటారు ఆ రైలు ఎక్కి స్టేషన్లో ప్రారంభమైన సృష్టి వివిధ సృష్టి రైలు ఓహో రైలు అంటే పక్కన ఉంటాయి స్టేషన్ ప్రారంభమైన సృష్టి ఓ స్టేషన్ మీరు స్టేషన్ ఉంటుంది అనుకునే స్టేషన్ కనుకుంటుంది స్టేషన్ వచ్చి ఆ లోపల పెట్టి పట్టుకుని వీడు నాయకుడు నాయకుడు గుర్తుపెట్టేస్తారు వీడు ఇద్దరు మోహన్సారు ఇది వీడు గుర్రపడెక్కాడా లక్ష్యం వెళ్తాడా అంటే జనరల్గా నాయకుడు గుర్రపడలేదు ఆ రోడ్లు కూడా అలా అలా పనులు తీసుకుంటూ పాట పాడుతూ నాయకుడు అంటే అలాగే సో కాబట్టి వీడు చెట్లు చేరగట్లంతా వాటి మీద పాట పాడుతూ వెళ్తాడని మీరు అందరిలో వాళ్ళు పాడుతున్నారు అయితే ఇప్పుడు నాలుగు కనబడుతుందా ఇది గాలి పెట్టంగా గాలి పెట్టకుండా మనం అనుకూలంగా అవుతుంది ఓహో వీళ్ళు వీళ్ళు చూసిన విషయాలు ప్రేమించేస్తారు బాబు అనుకూలంలో చూస్తారు ప్రేమిస్తారు ఇంకే సినిమా ఈ లోపల నగరంలోకి వెళ్ళేప్పటికి గ్రామంలోకి వెళ్ళేప్పటికి ఒక విలన్ ఉంటాడు వాడు ముందు ప్రేమగా పనిపిస్తాడు హలో ప్రేమిస్తాడు వాడు కూడా ఏమైనా ప్రేమిస్తారు వివిధ సంస్కృతి విశిష్టి వివిధా సృష్టి విపరి విరుద్ధా సృష్టి ఈ విశిష్టి ఈ సృష్టి విరుద్ధం అంటే ఏమిటి మంచి ఉంది అనుకుంటే పక్కన చెడ్డం ధర్మం అనుకున్న పక్కన ధర్మం ధర్మం పక్కనే ఉంటుంది ధర్మం ఈలోనూ అధర్మం పక్కనలో ఉంటుంది అంటే ధర్మం ఇండియాలో పాకిస్తాన్లో అధర్మం అక్కడ బాధ్యత కానీ ఇక్కడ ఉంటుంది అధర్మం ధర్మము పక్కనే ధర్మం సుఖము పక్కనే సుఖం సుఖం పక్కనే మీరు ఒక్క ఒక్క అంగులు కూడా పట్టుకోలేదంటారా సుఖం పక్కనే దుఃఖం సో కోటీశ్వరుడి ప్రసాదంలో సుఖం ఉంటుందని అనుకుంటారు పక్కన దుఃఖం కూడా అక్కడే ఉంది స్లమ్స్ లో దుఃఖం ఉంటుంది అనుకుంటారు సుఖం కూడా అక్కడే ఇంత వైవిధ్య ఫలితమైన జగత్తు అది జగత్తు వైవిధ్యములతో నిండి ఒక పదంలో వెళ్ళాడు కాబట్టి జగత్తులో జగత్తులో దుఃఖం ఉంటుందండి అంటే సుఖం ఉంది కాబట్టి దుఃఖం ఉంది సుఖం ఉంది కాబట్టి దుఃఖం ఉంది సినిమాలో ప్రతి నాయకుడు ఎందుకున్నాడు ప్రతి నాయకుడు లేకపోతే కళనాయకుడు అనుకుంటున్నాడు ఎందుకున్నాడు నాయకుడు ఉన్నాడు కాబట్టి కళనాయకుడు అసలు నాయికే ఉంది నాయకుడు ఉన్నాడు కాబట్టి నాయిక ఉంది నాయకుడు ఉంది కాబట్టి నాయకుడు ఉంది చర్చి ఎందుకున్నాడు హిట్లర్ ఉన్నాడు కాబట్టి చేసింది